వెండి పైన ఉయ్యాలో వెలసిన తల్లికి ఉయ్యాలో వెండి పైన ఉయ్యాలో వెలసిన తల్లికి ఉయ్యాలో పార్వతీదేవికి ఉయ్యాలో పాపాయి పుట్టింది ఉయ్యాలో పార్వతీదేవికి ఉయ్యాలో పాపాయి పుట్టింది ఉయ్యాలో పుట్టింది ఎవరు ఉయ్యాలో పోషమ్మ తల్లి ఉయ్యాలో పుట్టింది ఎవరు ఉయ్యాలో పోషమ్మ తల్లి ఉయ్యాలో లోకాల నేలేటి ఉయ్యాలో సల్లని తల్లమ్మ ఉయ్యాలో బోనాలు ఉయ్యాలో గంట దీపంబులు ఉయ్యాలో నిండుగా బోనాలు ఉయ్యాలో కాపాడి రక్షించు ఉయ్యాలో మా తల్లి పోచమ్మ ఉయ్యాలో కాపాడి రక్షించు ఉయ్యాలో మా తల్లి పోచమ్మ ఉయ్యాలో తప్పులను మన్నించు ఉయ్యాలో మా తల్లి పోచమ్మ ఉయ్యాలో తప్పులను మన్నించు ఉయ్యాలో పంచమ ఉయ్యాలో శివలోక పట్నాన ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో శివలోక పట్నాన ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో పార్వతీదేవికి ఉయ్యాలో మేడుగురు ఉయ్యాలో పార్వతీదేవికి ఉయ్యాలో మేడుగురు ఉయ్యాలో ఏడుగురు ఎనగాన ఉయ్యాలో ఏ సోద్యమే లేదు ఉయ్యాలో ఏడుగురు ఎనగాన ఉయ్యాలో ఏ సోద్యమే లేదు ఉయ్యాలో రాయి చెట్టుకు రెండు ఉయ్యాలో ముట్టించి ఉయ్యాలో రాయి సెట్టుకు రెండు ఉయ్యాలో దీపాలు ముట్టించి ఉయ్యాలో రాజాలేటి ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో రాజాలేటి ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో మర్రి సెట్టుకు రెండు ఉయ్యాలో దీపాలు ముట్టించి ఉయ్యాలో మర్రి సెట్టుకు రెండు ఉయ్యాలో దీపాలు ముట్టించి ఉయ్యాలో మాలో కమేలేటి ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో ఏడుగురు బిడ్డలు ఉయ్యాలో సంతానముండదు ఉయ్యాలో ఏడుగురు బిడ్డలు ఉయ్యాలో సంతానముండదు ఉయ్యాలో ఏడుగురు ఎనకను ఉయ్యాలో ఏ సోద్యము లేదు ఉయ్యాలో ఏడుగురు ఎనకను ఉయ్యాలో ఏ సోద్యము లేదు ఉయ్యాలో వాగులు దాటంగా ఉయ్యాలో వాకారింతలాయే ఉయ్యాలో వాగులు దాటంగా ఉయ్యాలో కాల్వలు దాటంగా ఉయ్యాలో కడుపుల ఏర్పడే ఉయ్యాలో కాల్వలు దాటంగా ఉయ్యాలో కడుపుల ఏర్పడే ఉయ్యాలో మూడే సినేలాలు ఉయ్యాలో ముద్దలేరు పాడే ఉయ్యాలో మూడే సినేలాలు ఉయ్యాలో ముద్దలేరు పాడే ఉయ్యాలో నాలుగే సినేలాలు ఉయ్యాలో నవ్వే సెందమామ ఉయ్యాలో నాలుగే సినేలాలు ఉయ్యాలో నవ్వే సెందమామ ఉయ్యాలో ఐదే సినేలాలు ఉయ్యాలో నే పోసే ఉయ్యాలో పోసే ఉయ్యాలో అరిసి నెలల్ల ఉయ్యాలో అవతరించే రూపు ఉయ్యాలో అరిసి నెలల్ల ఉయ్యాలో అవతరించే రూపు ఉయ్యాలో ఏడేసి నెలలు ఉయ్యాలో వెలిగ పండ్ల నడిగే ఉయ్యాలో ఏడేసి నెలలు ఉయ్యాలో వెలిగ పండ్లు నడిగే ఉయ్యాలో ఎనిమిది నెలల్లో ఉయ్యాలో కలదిరిగే కడుపులో ఉయ్యాలో ఎనిమిది నెలల్లో ఉయ్యాలో కలదిరిగే కడుపులో ఉయ్యాలో పండ్ల నడిగే ఉయ్యాలో తొమ్మిది నెలలు ఉయ్యాలో దోశ పండ్ల నడిగే ఉయ్యాలో ఆనించి పార్వతి ఉయ్యాలో ఏమడిగినది ఉయ్యాలో నుంచి పార్వతి ఉయ్యాలో ఏమడిగినది ఉయ్యాలో ముప్పై కూరలు ఉయ్యాలో ముల్క సారులన్నీ ఉయ్యాలో ముప్పై కూరలు ఉయ్యాలో ముల్క సారులన్నీ ఉయ్యాలో అరవై కూరలు ఉయ్యాలో అల్లము పచ్చళ్ళు ఉయ్యాలో అరవై కూరలు ఉయ్యాలో అల్లము పచ్చళ్ళు ఉయ్యాలో డెబ్బై కూరలు ఉయ్యాలో దండి పాల పెరుగు ఉయ్యాలో డెబ్బై కూరలు ఉయ్యాలో దండి పాల పెరుగు ఉయ్యాలో నడుమన్న మందు ఉయ్యాలో నల్ల ఊల నెయ్యి ఉయ్యాలో నడుమన్న మందు ఉయ్యాలో నల్ల ఊల నెయ్యి ఉయ్యాలో సక్కని పార్వతి ఉయ్యాలో బోనం చేసి నది ఉయ్యాలో సక్కని పార్వతి ఉయ్యాలో బోనం చేసేనే ఉయ్యాలో ఆకులు పొకలు ఉయ్యాలో ఇడియము చేసేనే ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో తల్లి పార్వతీదేవి ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో తల్లి పార్వతీదేవి ఉయ్యాలో నంది మీద శివుడు ఉయ్యాలో సాలు పడ్డాడమ్మ ఉయ్యాలో నంది మీద శివుడు ఉయ్యాలో సాలు పడ్డాడమ్మ ఉయ్యాలో పట్టిరి నందిని ఉయ్యాలో పగ్గలతోటి ఉయ్యాలో పట్టిరి నందిని ఉయ్యాలో పగ్గలతోటి నువ్వు ఉయ్యాలో గజస్తంభానికి ఉయ్యాలో కట్టిరి నందిని ఉయ్యాలో గజస్తంభానికి ఉయ్యాలో వచ్చేటి నందికి ఉయ్యాలో ఏమి వందనాలు ఉయ్యాలో వచ్చేటి నందికి ఉయ్యాలో ఏమి వందనాలు ఉయ్యాలో ఎర్రని డెక్కలకు ఉయ్యాలో ఏ వందనాలు ఉయ్యాలో ఎర్రని డెక్కలకు ఉయ్యాలో ఏ వందనాలు ఉయ్యాలో నల్లని డెక్కలకు ఉయ్యాలో నాడే వందనాలు పచ్చని డెక్కలకు ఉయ్యాలో పగడి వందనాలు ఉయ్యాలో పచ్చని డెక్కలకు ఉయ్యాలో పగడి వందనాలు ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో తల్లి పార్వతీదేవి ఉయ్యాలో తండ్రి శివుడమ్మ ఉయ్యాలో తల్లి పార్వతీదేవి ఉయ్యాలో కడుపులో నొచ్చేనే ఉయ్యాలో కలవాన్ని పిలిచేనే ఉయ్యాలో కడుపులో నొచ్చేనే ఉయ్యాలో కలవాన్ని పిలిచే ఉయ్యాలో కడుపుల పోషమ్మ ఉయ్యాలో దయ్యాలు భూతాలు ఉయ్యాలో కడుపుల పోషమ్మ ఉయ్యాలో కలకోటి బిడ్డననే ఉయ్యాలో కడుపుల పోషమ్మ ఉయ్యాలో కలకోటి బిడ్డననే ఉయ్యాలో కడుపుల పోషమ్మ ఉయ్యాలో అమ్మరో పార్వతి ఉయ్యాలో అదిరి పడకమ్మ ఉయ్యాలో అమ్మరో పార్వతి